కోడిపిల్లలు అమ్మ చుట్టూ ఆడుకుంటూ ఉన్నాయి నల్లపిల్లి గోడ వెనక నక్కి నక్కి పొంచింది నింగి నుండి పెద్ద గద్ద నీల మీదికి చూచింది పిల్లి చెంగున దుమికింది గద్దరివ్వున వాలింది ఒక్కసారే పిల్లి గద్ద డిక్కి డిక్కి ఢీకొన్నాయి పిల్లికి కన్ను పోయింది గద్దకు రెక్క విరిగింది మ్యావ్ మ్యావ్ పిల్లి క్యౌ క్యౌ గద్ద నవ్వి నవ్వి కోడి పిల్లలు నాట్యమాడవుతున్నాయి